కీర్తన రెండు వందల యాభై నాలుగు వెనుబలమైనను కావగవేరి విష్ణుడొకడే కాక అనుమానములన్నీయునుడిగి తిని అలసి తిని కనేను పట్టిన చలము మానదు ప్రకృతి స్వతంత్రమున పెట్టెడి మాయలనే కమ్మర పెట్టదు వివేకము ಹುಟ್ಟಿತಿ ನಿನ್ನಾಳಾಯನು ಪೊದಿಲಿತಿ ಬುದ್ಧೆರಿಗಿ ದಿಟ್ಟನಯ್ಯದಿ ಕಾದನಿ ತೋಸೇಟಿ ధీమసమూలేదు తగిలెడి అనుబంధము మానదు తలపను నొకవంక తెగనీయదు కర్మములేమిటిని తెగించు పుణ్యముల నగుచునే ముదిమికిలోనైతి నానాటికి నేను దాని నడచను మరిగెడిదే కాని చేసిన అలవాటు మానడు జీవుడు తన గుణము వేసరదు అనుభవించుటకు వేసరు ముక్తికిని దాసునిగా శ్రీ వెంకటేశుడు దయచూచెను నను నీవేళ మోసములన్నీయును దేరెను మునుపు వెనక ఏదో